సంకీర్తన సంఖ్య రెండు వందల డెబ్భై ఇందాక వచ్చే చేతలు ఇకనో బుద్ధి ఎందుకు నీవే కర్తవు ఇకనో బుద్ధి పుట్టితి నీ ఆజ్ఞను భుజించితి కర్మమెల్లా ఇట్టె జీవుడ నాకు ఇకనో బుద్ధి కట్టుకొంటి సంసారము కలిగి పంచేంద్రియాలు ఎట్టనదిటి కనో బుద్ధి ఉన్నాడా నీ మాయలోనే ఒట్టుకొంటి ఆశలెల్లా ఎన్నికి ఈ ప్రాణికి ఇకనో బుద్ధి పన్నుకొంటి సంపదలు పంచభూతాలలోనైతే ఇన్నిటా నీ పంపుననే ఇకనో బుద్ధి భూమిపై నన్నేలితివి భోగములకు గురైతి ఏమనేవు ఈ దేహికి ఇకనో బుద్ధి శ్రీమంతుడ విన్నిటాను శ్రీ వెంకటేశ్వర నీవు ఈ మహిమలెల్లా నీవే ఇకనో బుద్ధి